किञ्च प्रशान्तात्मा विगतभीर्ब्रह्मचारिव्रते स्थितः मनःसंयम्यमच्चित्तो युक्त आसीतमत्परः प्रशान्तात्मा प्रकर्षेण शान्त अन्तःकरणम् यस्य सः अयम् प्रशान्तात्मा विगतभीः विगतभयो బ్రహ్మచారివ్రతే స్థితో బ్రహ్మచారిణో వ్రతం బ్రహ్మచర్యం గురుశుశ్రూషా భిక్షాభుక్త్యాది తస్మిన్ స్థిత తదనుష్ఠాత భవేదిత్యర్థ కించ మనస్సంయమ్యా మనసో వృత్తి ఉపసంహృత్య ఇది మచ్చిత్తో మయి పరమేశ్వరే చిత్తం యస్య సహ सः अयम् मच्चित्तो युक्तः समाहितः सन् आसीत उपविशेत् मत्परः अहम् परो यस्य सः अयम् मत्परः भवति कश्चित् रागी स्त्रीचित्तो न तु स्त्रियमेव परत्वेन गृह्णाति किम् तर्हि राजानम् महादेवम् वा अयम् तु मच्चित्तो मत्परश्च